కిన్నిమిత్తం మామేవ న ప్రపద్యంతే ఇది ఉచ్యతే అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అవ్యక్తం అప్రకాశం వ్యక్తిం ఆపన్నం ప్రకాశం గతం ఇదానీం మన్యంతే మాం నిత్యప్రసిద్ధం ఈశ్వరం అపి సంతం అబుద్ధయ అవివేకిన పరం భావం పరమాత్మస్వరూపం అజానంత అవివేకినో మమ అవ్యయం వ్యయరహితం అనుత్తమం నిరతిశయం మరీయం భావం అజానంతో మన్యంతేర్థ